కీర్తన రెండు వందల యాభై మానరో ఓ లోకులాల మాకు మీకునేమి దోడు నాటికి మీకు నవ్వుబాటునేము ఇరవై నా నోటికి ఎన్నెన్ని చదివినా హరియనే అంత రుచి అందులేదు గరిమనెన్ని రూపులు కన్నులనే చూచినాను పురుషోత్తము చూచినా పూర్తి అందులేదు ఎచ్చోట నుండి నాను ఇందిరేసు మందిరము చొచ్చియుండే సుఖము అంత చొప్పడదందు ఖర్చు పెట్టి వీణులకు గతలెన్ని ఎన్ని విన్నాను అచ్యుతు కీర్తన వినే ఎందు సరీరాదు కైపుగాగ కన్నవారి కాళ్లకు మొక్కినాను శ్రీపతికి మొక్కినంత సెలవుగాదు ఏపున శ్రీ వెంకటేశునిటుల పూజించినట్టు మాపుదాకా censurado.